పన్నెండవ అధ్యాయము అంతలో ఒకనినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను పరిశయుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తపడుడి దేదియు బయలుపరచబడకపోదు రహస్యమైన దేదియు తెలియబడకపోదు అందుచేత మీరు చీకటిలో మాటలాడుకునినవి వెలుగులో వినబడును మీరు గదులు ఎందు చెవిలో చెప్పుకునున్నది మిద్దెల మీద చాటింపబడును నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా దేహమును చంపిన తరువాత మరేమియూ చేయనేరని వారికి భయపడకుడి ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు మీ తల లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మరియు నేను మీతో చెప్పినదేమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకునువాడెవడో మనుష్య కుమారుడు దేవుని దోతల ఎదుట వానిని ఒప్పుకొనును మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనును ఎరుగనని దేవుని దోతల ఎదుట చెప్పుదును మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మను తీసుకుని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరమిచ్చదమా ఏమి మాటలాడుదుమా అని చింతింపకుడి మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆగడియలోనే మీకు నేర్పునెనెను ఆ జనసమూహములో ఒకడు బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా ఆయన ఓయి మీ మీద తీర్పరినిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించినని అతనితో చెప్పాను మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తపడుడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అప్పుడతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనిలాగు చేతును నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా